సభాయై నమ సభాసభ్యో నమ ప్రతిమాసం తృతీయ శుక్రవాసరే సురభారత్యాం సంస్కృత సభ ప్రచాల్యతే తథైవ అస్మిన్ మాసేపి అద్య తృతీయ శుక్రవాసరే సంస్కృత సభాయాం గతమాసి తృతీయ శుక్రవాసరే యత్ ఆరబ్ధం శాకుంతల నాటకం తస్మిన్ దినే అర్థం సమృద్ధం వర్తతే శేషం అర్థం అద్య శృణుమ అస్మిన్ దినే పంచమ షష్ఠ సప్తమ అంక कथा अवशिष्टा वर्तते तत् अद्य वयं पठामः पञ्चमाङ्क प्रारम्भे विदूषकः राजा राज्ञः अत्यन्तं ప్రియం మిత్రం భవతి విదూషక మిత్ర శబ్ద నపుంసకలింగం భవతి సంస్కృత భాషాయాం యది మిత్ర ఇది పుంలింగే భవతి చేతు సర్వేషాం సుకృత్ చైతన్య ప్రదాత యస్య కాంత్యా వయం జీవామః పుంలింగేన యది కచ్యతే మిత్య మిత్ర ఇది చేత్ స ఏవ సూర్య ఏవ భవతి సుకృదిత్యర్థే తత్ నపుంసకలింగే కథనీయం భవ రాజ్ఞ నికటతమం మిత్రం ప్రియమిత్రం విదూషక భవతి తత్ర राजा एवं विदूषकः द्वावपि तत्र स्थितौ एतावत् एव तत्र एका गानं कुर्वती वर् तस्याः गानं सुमधुरं सुमनोहरं च वर्तते सा गीयति अभिनव मधुलोलुपस्त्वं तथा परिचुम्ब्यच्युतमञ्जरीं कमलवसति मात्र निर्वृतः मधुकर విస్మృతోసి ఏనాం కథం గానస్య అర్థ హే మధుకర మధుకర నామ భ్రమర పురా త్వం అభినవ మధులోలుప తవ స్వభావ కుత్ర కుత్ర ఎత్ర కుత్రాపి వా నవీనం మధు లభ్యతే తత్ర భవాన్ గచ్చతి అతయేవ చూతమంజరీం పరిచుంబ్య వసంతమాసే చూతమంజర్య ఆగమిష్యంతి మంజర్యా మధు భవతి అత తాదృశచ్యూతమంజరీం స్పృష్ట్వా వరం కృత్వా ఇదానీం తు కేవలం కమలే వసతి మాత్ర నిర్వృత కేవలం కమలే ఏవ వాసం కరోతి ఇది సా గానం అకరోత్ తత్ సృష్టి తత్ శ్రుత్వా రాజా చింతయతి ఇయం గాయిక మమ అర్ధాంగి హంసపాదిక ఏవ భవతి సా ధ్వన్యా ఏవం కథయతి హే రాజన్ భవత పత్నిద్వయం భవ భవత అహం పత్ని కింటు కేవలం ఇదానీం రాజమహిషీ వర్తతే తస్యా సకాశే ఏవ స్థిత్వా మాం త్వం స్మృతవాన్ విస్మృతాసీతి తత్ర ధ్వన్య ధ్వని నామ అర్థ అర్థస్య త్రైవిధ్యం భవతి వాచ్యార్థ లక్ష్యార్థ వ్యంగ్యార్థ వాచ్యార్థస్య వాచకం శబ్దం అపేక్షితం భవతి లక్ష్యార్థస్య కృతే లాక్షణికం శబ్దం అపేక్షితం భవతి వ్యంగ్యార్థస్య కృతే వ్యంజకం శబ్దం అపేక్షితం భవతి వాచక శబ్ద వాచ్యార్థ అభిధా వృత్యా బోధ్యతే లాక్షణిక శబ్ద లక్షార్థ लाक्षणिकः शब्दः लक्ष्यार्थः लक्षणया बोध्यते एवमेव व्यङ्ग्यार्थः तत्र व्यञ्जनाव्यापारेण व्यञ्जनाशक्त्या अभिधा लक्षणा व्यञ्जना व्यञ्जनाशक्त्या व्यङ्ग्यार्थः बोध्यते व्यङ्ग्यार्थ एव ध्वनिः भवति नाम शब्दे उपरि न दृश्यते यदि अन्ततो गत्वा तत्र यदि चर्चा क्रियते चेत् ध्वनिः ज्ञातुं तत्र अत्रापि उपरि उपरि चूतमञ्जरी कमलमिति वर्तते चूतमञ्जरी नाम सा भार्या द्वितीया भार्या कमलं नाम राजमहिषी इति मां त्यक्त्वा केवलं राजमहिष्यामेव अनुरक्तः वर्तते इति ध्वनिः तया सूचितं वर्तते तत् श्रुत्वा तदर्थं ज्ञात्वा च राजा कथयति विदूषक एषः मां सम्बोध्य एव एषा అత తాం కథయతు తాదృశీ చింతా మాస్తు అహం తత్ర ఆగమిష్యామి కింటు జ్ఞాన గీతం శ్రుత్వా అత్ర కాళిదాస సైకలాజికల్ అనలైజెస్ మనోవైజ్ఞానిక చింతనం కరో రమ్యాణి వీక్ష మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుచ్ఛుకీ భవతి యత్ సుఖితోపి జంతు తచ్చేతసా స్మరతి नूनमबोधपूर्वं भावस्थिराणि जननान्तरसौहृदानि रम्याणि वीक्षा यः कोऽपि जनः यदि रम्यवस्तूनि दृश्यते चेत् तस्य मनसि एजिटेशन् भवति तस्याः सकाशे रम्यवस्तूनि चन्ति सन्ति तदापि तत् वस्तुदर्शनेन मनसि किञ्चित् कल्लोलं जायते तथैव मधुरांश्च निशम्य शब्दान् मधुरध्वनीन् श्रुत्वापि इतः पूर्वमपि बहून् मधुरध्वनीन् श्रुतवान् किन्तु यदा पुनः श्रु- श्रवणं करोति తస్య మనసి కల్లోలః వర్తతే దుఃఖం కిమపి నాస్తి సర్వం తస్య సమీపే వర్తతే తథాపి రమ్య దర్శనేన మధుర శ్రవణేన సర్వేషాం మనస్సు కల్లోలః జాయతే ఏవ ఏతత్ మానసిక స్వభావ ఏవ స్మరతి నూనమబోధపూర్వం అబోధపూర్వం కిం ఏతత్ శ్రవణేన మమ మనసి ఏతాదృశీ స్థితి భవతి ఇది సహ జ్ఞాతుం న న ప్రభవతి కిమర్థమితి చేత్ భావస్థిరాణి జననాంతర సౌహృదాని జననాంతర అస్మాకం జననం ఏతత్ ప్రథమం నా అంత్యమున బహవో అతీతాహ బహవోపి ఆగమిష్యంతి ఎస్మిన్ ఎస్మిన్ జన్మని ఎత్ ఎత్ అస్మాభి కృతం తస్య కర్మణ సంస్కార బుద్ధ్యాం భవతి తత్ సంస్కారేణ గత జన్మని తాదృశం శృతం వా తాదృశం దృష్టం వా ఇత్యాది రూపేణ కల్లోల మనసి जायते इति अत्र कालिदासः मनोवैज्ञानकं विषयम् अत्र प्रबोधयति तदनन्तरं सा सः कथयति विदूषकं प्रति विदूषकः उच्यता तस्याः सन्देशः स्वीकृतः तस्याः मनसि या यः अर्थः वर्तते या बाधा वर्तते अहं तत्र न गमिष्यामि इति तत् मया गृहीता इति तस्य हि उच्यताम् इति कथयत् तदनन्तरं सः प्रतीक्षन् वर्तते एतावत् पर्यन्ते कञ्चुकी आगत्य राजन् कण्वाश्रमात् ऋषयः आगताः इति वक्तव्यम् कण्व महर्षेः आश्रमात् शकुन्तला शकुन्तलया सह गौतमी शाङ्करव शारद्वतौ आहत्य चतुष्टयं चत्वारः तत्र आगताः किन्तु एतावत् पर्यन्तं राजा न्यायकार्ये न्यायकार्यं नाम कोर्ट् తదపి రాజ్ఞా ఏవ కర్తవ్యం తత్కృత్వా ఇదానీం విశ్రాంతి తస్య అపేక్షతే తు రాజ్ఞే విశ్రాంతి కథం భవతి ఏతాదృశం కర్మ కరణీయమేవ ఇది కృత్వా సహా కథయతి మహారాజ కణ్వ మహర్షే ఆశ్రమాత్ ఋషి సమూహ ఆగత సహ తేన రాజా కథయతి ఋషి సమూహ ఆగత ఇది చేత్ ఋషయ వందనీయా గౌరవస్థానార్హ अतः तैः मद्वचनात् उच्यताम् उपाध्याय सोमरातः अस्माकं पुरोहितः सोमरातः वर्तते सः गत्वा तेभ्यः स्वागतादिकम् अर्घ्यपाद्यादि षोडशोपचारैः पूजनं च कृत्वा तान् ऋषीन् नीत्वा अग्निशालायां प्रतीक्षां करोतु अहम् आगमिष्यामि सन्देशं प्रेषयतु तदनन्तरं वैतालिकाः कथयन्ति इदानीं समयः ए- ధర్మ ఏవ ఏతద్ డ్యూటీ సమయ సూచనం భవతి రాజ్ఞ స్తవ ఏతాదృశం కుర్వంతి తదనంతరం అగ్ని శరణే అగ్నిశాలాయాం రాజా ప్రవిశతి తం దృష్ట్వా సాంగరవ కథయతి రాజా కీదృశ వర్తతే అతి వినయశీల వర్తతే నమ్ర వర్తతే సమస్త ధరాతలస్య ఏకఛత్రాధిపతి చక్రవర్తి తదాపి కీదృశ నమ్ర వినయశీల వర్తతే ఇది తత్ర భవంతి నమ్రాహ తరవః ఫలోద్గమైః నవాంబుభిః దూరవిలంబినో ఘనాః అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః స్వభావయేవైష परोपकारिणां भवन्ति नम्राः तरवः फलोद्गमैः वृक्षाणां यदि फलानि आगच्छन्ति तदा वृक्षः नम्रीभूतः भविष्यति एवमेव घनाः अपि यदा जलपूरिताः भवन्ति तदा नम्रीभूताः भविष्यन्ति एवमेव सत्पुरुषाः परोपकारनिरताः यदि ते समृद्धिभिः पूरिताः अपि కదాపి అహంకారయుక్తా నభవంతి ఏష మహతో రాజ్ఞ వినయశీలత ఇది శాంగరవ తం ప్రశంస తదనంతరం రాజా సర్వేభ్య స్వస్య వందనాన్ని సూచయతి యదా సహ నమస్కరోతి తదా శకుంతలాయాః సవ్యం సవ్యేతరం చక్షు నామ శకున శాస్త్రం ఇది వర్తతే తత్తు భవిష్యత్ జ్యోతయత్ ఆగామి కాలే యద్భవతి పూర్వమేవ శకున శాస్త్రం జ్యోతిష శాస్త్రం చ జ్ఞాపయత్ తత్ర శకున శాస్త్రే వర్తతే యది సవ్యం చక్షు సవ్యం సవ్యో పాణి పురుషస్య కంపనం కరోతి చేత్ తత్ అపశకునం భవతి తద్ విపరీతతయా స్త్రీణాంతు సవ్యేతరం నామ దక్షిణం చక్షు దక్షిణం బాహు భుజ భుజ సవ్యేతరం వామ సవ్యేతర ఇది కథయామి తత్ యది కంపనం కరోతి చేత్ అశుభం భవతి కింటు ఏతం రాజానం దృష్ట్వా మమ వామేతరం నయనం స్ఫురతి మమ వామేతరం నయనం అత్ర కంపనం కరోతి ఈదృశం కష్టం భవతి ఇది సహ చింతయతి తదా గౌతమి అనునయతి తాం శకుంతలే వచ్చే ప్రతిహతం అమంగళం ఎత్తు భవద్భి భవతా చింత్యతే అమంగళమిది తత్ ప్రతిహతం భవతో తద్దూరీ భవతు మాస్తు భవతాం కిమర్థమితి చేత్ శుభాని తే భర్తృకులాహ వితరంతు తే భర్తృకుల దేవతాహ భవత్యై శుభాని అవశ్యం వితరంతి వితరంతు ఇది ఆశీర్వద తదనంతరం రాజా సర్వాన్ నమస్కృత్య సర్వేషు మధ్యే త్రయ గౌతమీ వర్తతే శాంగరవహ వర్తతే శారద్వత వర్తతే త్రయేషు మధ్యే ఏకా వనిత యువతి కాస్విత్ అవగుంఠనవతి నాతి పరిస్ఫుట శరీర లావణ్య మధ్యే తపోదనానాం కిసలయమివ పాండుపత్రాణం ప్రకృతి ప్రేమిక కాళిదాస యదా యదా ఉపమాం దదవతి సహ ప్రకృతిమేవ ప్రదర్శయతి వృక్షాణం పత్రాణి భవంతి హరిత పత్రాణి గ్రీన్ లీఫ్ కింటు సత్ర పత్రాణి సర్వాణ్యపి జర్జరితాని సంజాతాని కదా పాండువర్ణాన్ని భవి పత్రాణం మధ్య ఏకం కిసలయమివ వన్ టెండర్ లీవ్ కిసలయ పత్రమివ సర్వేషు తపోధనేషు మధ్య సర్వేపి శ్వేత పత్రాహ పాండు పాండుపత్రాహ తేషు మధ్యే ఏకా యువతి అవగుంఠనవతి నమ ముఖే తత్ర प्रक्षेपः कृतः न राजस्त्रीणां तत् पुरा आसीत् केवलं राजवनितानां कृते एषा का भवति इति चिन्तयन् वर्तते तदा प्रतिहारी राज्ञः कर्णे कथयति महाराजन् एषा तु साक्षात् रतिः शची लक्ष्मी सरस्वती गौरी सर्वाः अपि देवताः अस्यामेव द्रष्टुं शक्यते अतिसुन्दरतमा सा अस्माकं भाग्येन अदृष्टेन అదృష్టేన అస్మాకం రాజ్యమాగత ఇది వర్తతే తస్యాహ సౌందర్య స్థుతిం కరోతి తదా రాజా కథయతి ప్రతిహరి వేత్రవతి అనిర్వర్ణనీయం పరకలత్రం ధార్మిక పరకలత్రం పరేషాం భార్య అనిర్వర్ణనీయ న దర్శనీయ ద్రష్టుం న శక్నుమ అన్యేషాం అన్యేషాం పత్నిం వయం కథం పశ్యామ సా సుందరీ భవతు సుందరతమా వా భవతు అప్సరాः భవతు किन्तु अनिर्वर्णनीयं परकलत्रमिति धर्मशास्त्रं कथोति कथयति अतः अहं तत्र न पश्यामि इति तस्य धर्मप्रवृत्तिं सः प्रबोधयति तदनन्तरं शकुन्तला चिन्तितवती यदा तत्र अहं गमिष्यामि राज्ञः सम्मुखे राजा मां दृष्ट्वा शकुन्तला आगता वा इति माम् आलिङ्गनं करोति मह्यं स्वागतं करोति इति सा चिन्तिता आसीत् किन्तु इदानीं तां दृष्ट्वा అనిర్వర్ణనీయం పరకళత్రమితి యదా అకథయత్ తథా సా చింతితవతి కిం ఏష అయం ఏతాదృశం శబ్దం కిమర్థం కరోతి ఇది హస్తం ఉరసి కృత్వా తత్ర నామ హృదయ కంప సంజాత తత్ర స్థాపయిత్వా హృదయ కిమేవం వేపసే హృదయం ప్రతి కథయతి హృదయ కిమర్థం ఏతాదృశం కంపనం కరోతి ఆర్యపుత్రస్య భావ భావం అనవధార్య ధీరం తావత్ భవ ప్రథమం తస్య ఈదృశం భావం భవతి తత్ శ్రుత్వా తదనంతరం కంపనాదికం కర్తుం శక్యతే తదనంతరం పురోహిత తాన్ తేషాం పరిచయం దాతి ఏష శార్గరవ ఏష శారద్వత ఏష గౌతమి ఏష శకుంతల ఇది తేషాం సర్వేషామపి పరిచయం దాతి తదా రాజా అఖిలాన్ అభివాదయే వహ సర్వాన్ అహం అభివాదనం కరోమి నమస్కరోమి ఇది నమస్కారం ప్రకటయత్ తదా ఋషయ స్వస్తి భవతే ఇది రాజ్ఞే ఆశీర్వచనం దదన్ తదా రాజా కథయతి అపి నిర్విఘ్న తపస మునయ నిర్విఘ్న తపసో మునయ నామ మునీనాం తప నిర్విఘ్నతయా క్రియతే వా తత్ర కీదృశమపి విఘ్నం నాస్తి వా ఇది పృచ్చతి తథా ఋషయः కథయంతి రాజన్ యది భవతి స్థీయతే చేత్ కుతః అస్మాకం విఘ్నస్య विघ्नस्य शब्दस्य अवकाशः एव नास्ति यदा सूर्यः वर्तते चेत् तमसः अवकाशो लभ्यते वा सूर्यो गच्छति चेत् तमः आगमिष्यति सूर्यस्य तमः तपति धर्म घर्मांशौ कथम् आविर्भविष्यति घर्मांशौ सूर्ये तपति चति अन्धकारः कथम् आगमिष्यति यदि भवति स्थीयति चेत् किमर्थं कीदृशः विघ्नः अस्माकं भविष्यति इति ते कथयन् तदनन्तरं राजा अपि कुशलप्रश्नं योगक्षेमं सर्वान् पृच्छयति తదనంతరం సహ పృచ్చతి ఉచ్యతాం భవతాం ఆగమన కారణమి తదా శార్గరవః కథయతి కిమాజ్ఞాపయతి భగవాన్ భగవాన్ కులపతి కాశ్యప కణ్వ మహర్షి మఖ్యం కీదృశమాజ్ఞాం దదాతి ఉచ్యతామితి చేత్ తదా కథయతి యత్ మిథ సమయాత్ ఇమాం మదీయాం దుహితరం భవాన్ ఉపాయాంస్త తత్ మయా ప్రీతిమత యువయో అనుజ్ఞాతం విషయమేవ డైరెక్ట్ విషయేవ ఆగమిష్యతి మమ పుత్రీం భవాన్ గాంధర్వ విధిరీత్యా పరిణయం కృతవాన్ అత ఆమపి ప్రీతియుక్త సంజాత అత తామత్ర భవతः సకాశం తాం ప్రేషయామి కిమర్థమితి చేత్ త్వం అర్హతాం ప్రాగ్రసర స్మృతోసిన అర్హజనా ఏ సంతి తేషు ప్రథమ భవాన్ వర్తతే శకుంతలా మూర్తిమతీవ సత్క్రియా శకుంతల సత్క్రియా మూర్తి వర్తతే సమానయన్ తుల్య గుణం వధూవరం చిరస్య వాచ్యం चिरस्य वाच्यं नगतः प्रजापतिः अनुरूपौ दम्पति किमर्थमिति चेत् अर्हताम् अग्रसरः भवान् शकुन्तला मूर्तिमती सत्क्रिया द्वयोः मिलित्वा दम्पती कृत्वा एतावत्पर्यन्तं ब्रह्मणः अपवादः आसीत् कदापि तत्र आ, नाम म्याचिङ्ग् न करोति तत्र स्त्रियः किं कुर्वन्ति इति चेत् तत्र अनुरू अनुरूप्यमिति शाटिकायाः कृते जाकेट् कृतेपि तत्र काण्ट्रास्ट् इति एवमेव म्याचिङ्ग् इति वर्तते म्याचिङ्ग् नाम यादृशं शाटिका यादृशी शाटिका तादृशी एव तत्र उपरि तदपि किन्तु सर्वे तत् नाभिलषन्ति सर्वे काण्ट्रास्ट् एव इच्छन्ति यदि ए, रक्तवर्णं शाटिका भवति चेत् रक्तस्य तत्र हरितवर्णं तत्र उपरि ए, नाम जाकेट् भवितव्यमिति तदा ब्रह्मणोपि अपवादः वर्तते प्रायशः तत्र दम्पती काण्ट्रास्ट् रूपेण एव करोति इति यदि वरः समीचीनः वधूः असमीचीना यदि वधूः समीचीना वरः असमीचीनः इति काण्ट्रास्ट् प्रियः ब्रह्मदेवः इति तादृशमेव प्रायशः नवतिप्रतिशतं तादृशं कर्म करोति इति బ్రహ్మణ అపవాద ఆసీత్ కింటు ఇదానీం అనురూప దంపతి కల్పనయా బ్రహ్మణ అపవాదోపి ఇదానీం నిరాకృత ఇది కణ్వ మహర్షి కథయన్ భవద్భ్యా సకాశం భవత అర్ధాంగీం శకుంతలాం ప్రేషితవాన్ ఇది శాంగరవ కథయత్ తథ గౌతమి అపి ఉపోద్బలకతయా సాపి కథయతి ఆర్య రాజన్ అహమపి కించిత్ వక్తుమిచ్చామి కదాచిత్ నాపేక్షితో గురుజన త్వయా అనయా నపృష్టో బంధు ఏకైకస్మిన్నేవ చరితే కిం భణామి కిం ఏకైకం వివాహ సమయే ప్రాయశ వధూపక్షీయా వరపక్షీయా అన్యోన్య చింతనం కృత్వా అన్యోన్యం పృష్ట్వా अन्योन्यचिन्तनं कृत्वा अन्योन्यं पृष्ट्वा तदनन्तरं विवाहं कुर्वन्ति तत् प्राजापत्यविवाहविधौ किन्तु अस्मिन् विवाहविध विषये भवता मादृशानां विचारम् अकृत्वैव भवान् अपि अनुरक्तः सापि अनुरक्ता इति गान्धर्वविवाहेन शकुन्तलां भवान् परिणयं कृतवान् अतः त्वां पत्नीरूपेण स्वीकुरु इति सा गौतमी कथयत् तदा शकुन्तला आत्मगतं किं नु खलु आर्यपुत्रः भणत् एतावत्पर्यन्तं समीचीनं वर्तते किन्तु इदानीं तस्य आन्सर् भवति उत्तरं कीदृशं भवति नाम य सः अङ्गीकरोति वा नाङ्गीकरोति वा इति तस्याः मनसि कम्पन तदा राजा एकमेव पदं कथयति किमिदम् उपन्यस्तं भवताम् उपन्यासः యువర్ లెక్చర్ ఈజ్ ఓవర్ ఏతావత్ పర్యంతం భవతి యత్ గతం సర్వం ఏక లెక్చర్ ఉపన్యాసः एव नाम त्रयाणामपि शार्करवस्य शारद्वतस्य गौतम्याश्च ఉపన్యాస సంజాతో వా తథా శకుంతల ఆత్మగతం పావక ఖలు వచనోపన్యాస అస్య రాజ్ఞ వచనం పావక పావక నామ అగ్ని అగ్నిరివ వర్తతే నామ యత్ అస్మాభి ఉక్తం భవతా అనయా సహ వివాహం కృతం అర్ధాంగి రూపేణ స్వీకృతి సహా కథయతి భవతాం లెక్చర్ సమాప్తం వా భవతాం ఉపన్యాసం నామ ఏచ కథా వా కథాశ్రవణాయ ఆగతవతో వా ఇది సా కథయతి राज्ञः कथनम् अग्निसदृशं वर्तते मम आत्मानं शरीरमपि दाय दाहयति అస్య వచనమితి తదా శాంకరవ కథయతి ఏష ఏవ కాళిదాస ఉపదేశ యువతీనాం కృతే యువకానాం కృతేపి శాంకరవ పాత్ర ద్వారా కాళిదాస భారతదేశాయ ఉపదేశం ఎతద్ దదాతి ఏష శ్లోక శ్లోక రత్నమితి యువకానాం యువతీనాం చ మహత్ గుణకరం సతీమపి జ్ఞాతి కులైక సంశ్రయం जनोऽन्यदा भर्तृमतिं विशङ्कते अतः समीपे परिणेतुरिष्यते तदप्रियापि प्रमदा स्वबन्धुति ततः पूर्वमपि नापेक्षितो गुरुजनः विवाहो नाम गुरुजनानाम् अपेक्षा वर्तते नाम गुरुजनाः नाम जन्मदातारः पितरः सन्ति పితా సన్ వర్తతే మాతా వర్తతే మాతుల వర్తతే బాంధవా వర్తంతే గురు వర్తతే సర్వేభ్య సర్వై సహ విచారం కృత్వా వివాహ కరణీయ కింటు శకుంతల నాపేక్షితో గురుజన త్వయా అనయా న బంధు తయాపి న భవతాపి న భవతోపి పితా వర్తతే మాతా వర్తతే బాంధవా సంతి గురవ సంతి పురోహిత సంతి వాద్యకార సర్వాన్ని చింతయిత్వా వివాహ కరణీయ ఇది అస్మాకం హిందూ పద్ధతౌ ఏతాదృశ నామ ఏతాదృశం కర్మ మాభూత్ ఏతాదృశ ఆపదా యువకస్య వా యువతిర్వా యువతేర్వా మాభూత్ ఇది అస్మాకం ఋషయ తత్ర కన్యాదానం కరణీయం తత్ర పురోహితేన భవితవ్యం करणीयं तत्र पुरोहितेन भवितव्यं वाद्यकारैः भवितव्यं नाम एता एस्- एते सर्वे तत्र साक्षिणः भविष्यन्ति यदि सः निराकरोति यदि सा व्य- सा वा निराकर्तुम् इच्छति चेत् तदा एते सर्वे आगत्य न अस्माकं सविधौ भवता भवत्या च विवाहः कृतः अतः आजन्म यावत् तेन सह अथवा तया सह स्थातव्यमिति ते वक्तुं प्रभवन्ति किन्तु శకుంతల యదా భవత్యా వివాహ కృత నాపేక్షితో గురుజన నా మాత నా పిత నా గౌతమి ఎక్కోపి నా పరామృష్ట రాజన్ భవతా చ నా పరామృత ఏతాదృశీ అప ఆపతు మా భూత్యేవ వైదిక ఋషయ వివాహ పద్ధతి తత్ర అకృతవంత తదా సార్గరవ కథయతి హే రాజన్ అత సతీం స్వీకురు కిమర్థమితి చేత్ అతయవ తాం నీత్వా అత్ర ఆగతవంత యది వివాహానంతరమీ కన్యా పితృకులే ఏవ నివాసం కరోతి చేత్ ప్రాతివేశికా సర్వేపి అన్యథా చింతయంతి అత అత సమీపే పరిణేతురిష్యతే తద ప్రియాపి ప్రమదా స్వబంధుభి ప్రియావా అప్రియావా వివాహ సంజాత ఇది చేత్ పత్నీభి భర్త సకాశే ఏ స్థాతవ్యం భవతి అత శకుంతలాం నీత్వాత్రాగత హే రాజన్ శకుంతలాం అర్ధాంగిత్వేన భవాన్ స్వీకురు ఇది తే కథయన్ తథా రాజా కథయతి కించ అత్ర భవతి మయా పరిణీత పూర్వ క్వశ్చన్ మార్క్ ఇయం స్త్రీ మయా పరిణయం కృ మయా కృత వా పరిణయం అహం మూఢవాన్ వా ఇమాం మయా తు స్వప్నేపి ఏషా న దృష్ట ఇత్యర్థేన కథయత్ తదా శకుంతలా సవిషాదం ఆత్మగతం హృదయా సాంప్రతం తే ఆశంక ప్రథమం ప్రభతి ఎత్ శంకాం కరోతి ఇదానీం సత్యం సంజాతం సహా కథయతి త్వాం స్వప్నేపి అహం న దృష్టవాన్ వివాహస్ దూరే తస్య చింతనం దూరే అహం ఏకవారమపి భవత్యాహ ముఖం నాపశ్ అత నజానే భవతి కాయి తదా శాన్గరవ రాజా రాజానం ప్రతి దృష్టో భవతి హే రాజన్ గాంధర్వ విధినా వివాహం కృత్వా ఇదానీం తాం నజానామి ఇది అసత్య కథనం భవత నయుజ్యతే రాజన్ సూర్యవంశకులే ఉత్పన్న భవాన్ ఏతాదృశ అసత్య ప్రలాపం నకుర్వంతి నకర్తవ్యం మూర్ఛంతి అమీవికారా ప్రాజేణ ఐశ్వర్యమత్తేషు ఇది కథయ ఐశ్వర్యమదమత్త సన్ యాం వివాహం కృత్వా పురాత గాంధర్వేణ విధినా వివాహం కృతవాన్ ఇదానీ భవాన్ కథయతి అహం న జానే తామితి ఏతాదృశ కథనం భవాదృశేషు విషయేషు నసంగచ్చతే ఐశ్వర్య మదమత్తసన్ ఏతాదృశ ప్రలాపాన్ మాతరు ఇది సా కథయతి తథా రాజా కథయతి ఆత్మగతం డోలయమాన సంజా తస్యాహ సౌందర్యంతు అతి విలక్షణం ఇదం ఉపనతం ఏవం రూపం అక్లిష్ట కాంతి నైసర్గిక సౌందర్యం తద సైవ ఆగత్య కథయతి భవాన్ మాం పరిణయం కృతవాని భ్రమర ఇవ విభాతే కుందమంతస్తుషారం నచకలు పరిభోక్తుం నాపి శక్నోమి హాతుం సైవ ఆగత్య హే రాజన్ భవాన్ మయా సహ వివాహం కృతవాన్ అహం తవ అర్థాంగీ అప్సరేభ్య అధిక సౌందర్యవతి స్వయం ఆగత్య కథయతి ఎక్కోపి స్వప్నేపి శోచితుమీ న ప్రభవతి తాదృశ అదృష్టం आगतं किन्तु एषा परेषां भार्या इति धर्मभीत्या मम स्वभावः कीदृशं वर्तते इति नाम कुन्दम् अन्तस्तुषारं कुन्दपुष्पे अन्तः तुषारः भवति चेत् भ्रमरस्य विचेष्टितं यादृशं भवति तदा अहमपि दोलायमानं वर्तते एकत्र धर्मभीतिः అన్యత్ర సౌందర్య దర్శనమితి తత్ర డోలాయమానం తస్య అవస్థాం సహా ప్రకటయత్ తదా ప్రతీహారి అపి కర్ణే ఆగత్య వారం వారం కథ అయితే రాజన్ ఏతాదృశి సౌందర్య మూర్తి కతి పుణ్యం కరణీయం కతి యాగాహ కరణీయా కతి ఉపవాసా కరణీయా తదా చేతి ఏతాదృశి అర్థాంగి లభ్యతే హే రాజన్ వినా ప్రయత్నేన సా అదృష్ట దేవత ఆగత్య భవంతం పతిమితి కథయతి వినా సంకోచం వినా ఆలోచనం అంగీకురువతామిది సా కర్ణే వారం వారం కథయత్ అన్యత్ర తు ధర్మభీతి పరేషాం భార్య ఇది మనసి వర్తది తథా శాంకరబాబుపి కథయతి రాజన్ కిమిదం జోషమాసతే కిమర్థం తూష్ణిం వర్తసే మయా ఉక్తం భవతా అంగీకర్తవ్యం అర్ధాంకితయా స్వీకుర్యతామితి తథా రాజా కథయతి భోస్తపోధన చింతయన్నపి నఖలు స్వీకరణం అత్ర భవచ్చా అస్మరామి తపోధన అహమాం క్షమాం కుర్వంతు అహం వారం వారం చింతనం కుర్వన్నపి నమ గతమాసి కిం కృతం తత పూర్వం కిం కృతం ఆబాల్యాత్ కిం కృతం ఇది సర్వం యదా మయా చింతితం సర్వం మనసి చింతన్ చింతనం కృత్వా కృత్వాపి ఎత్ర కుత్రాపి అస్యాహ ప్రసంగ మయా न स्मारितः अतः मां क्षमां कुर्वन्तु इति प्रार्थयामि इति कथं तदा शकुन्तला ननु परिणय एव सन्देहः शकुन्तला कथयति यो परिणय एव सन्देहः विवाहे एव सन्देहः इदानीं तु अहं गर्भिणी सञ्जाता गर्भे शिशुः वर्तते किन्तु प्रथममेव विवाहे एव तत्र क्वश्चन् मार्क् वर्तते तदनन्तर कथा अति कष्टं भविष्यति किं करणीयं कुतो मे इदानीं तु దూరాధిరోహిణి ఆశా మమ ఆశా బహు దూరం వర్తతే తత్ర ప్రశ్న వివాహ విషయే ప్రశ్న వర్తతే తదా ఇది సా కష్టం అనుభవన్ రోదనం కుర్వతి వర్తతే తదా శారద్వత కథయతి శాంకరవ కిమర్థం ఏతాదృశ చింతనం కర్తవ్యం అస్మాభి గురుణా గురుణా కిముక్తం రాజ్ఞ సకాశం గంతవ్య తత్ర గత్వా రాజ్ఞ సందేశ శ్రావయితవ్య तदनन्तरं शकुन्तला तत्र स्थापयितव्या तदनन्तरम् आश्रमं गन्तव्यं यत् गुरुणा उक्तं तदेव वयं कुर्मः सप्ताह यदि सः स्वीकरोति एवं करणीयं न स्वीकरोति एवं करणीयम् इति गुरुणा उक्तं वा न उक्तम् अतः गुरोः आज्ञा अस्माभिः पालिता अत्रागता गुरोः सन्देशः श्रावितः राज्ञः सकाशे शकुन्तला स्थापिता చలో వయం గచ్చామా తథా శకుంతల కథేతి ఆత్మగతం ఏవం అవస్థాంతరం గతే తాదృశి అనురాగి కిం వా స్మరితేన యత్కిమపి సహ నస్మరోతి నస్మరతి ఇదానీం యది మయా ప్రయత్న క్రియతే చేతు కోలాభాతేన తథాపి కథయామి తథాపి ప్రయత్నం కరోమీతి సా అవగుంఠనం నిష్కాశ్య రాజానం ప్రతి కథయతి ఆర్యపుత్ర ఇదానీం నైష సముదాచార ఏష इदानीं नैष समुदाचारः एष एतादृशकथनं भवद्भ्यः न रोचते किमर्थमिति चेत् पौरव पुरुवंशोत्पन्न पुरुवंशकुले सञ्जाता भवान् न युक्तं नाम ते पुरा आश्रमपदे स्वभाव उत्तान हृदयाम् इमां जनं सनयपूर्वं प्रतार्य సాంప్రతం ఈదృశై అక్షరై ప్రఖ్యాఖ్యాతం పౌరవ రాజ రాజర్షే తస్మిన్ కాలే అహం చంచల చపల తాన హృదయ తాదృశీం అమాయికాం ముగ్ధాం సామాన్య జ్ఞాన విహీనాం మాం మాయా వచనోభిః ప్రేమ సంలాపై అర్ధాంగితయ స్వీక్రియతే ఇది ఏతాదృశాని సర్వాణి కథయిత్వ గాంధర్వ విధినా వివాహం కృత్వా ఇదానీం ఏతాదృశ నిరాకరణం భవద్భ్య నరోచతే యదా सा अकथयत् तथा राजा कर्णोपिधाय शान्तं पापं शान्तं पाप एतादृशं पापं मया कदापि न श्रोतव्यः किमर्थमिति चेत् दुष्यन्तस्य प्रथितं चरित्रं Dushyanta is known for good character everything is transparent is known for the good character अतः एतादृशानि वाक्यानि कन्ये भवत्या न कर्तव्यं तदा शकुन्तला कथयति ఏవం కరోమీతి రాజన్ యది పరమార్థత పరిగ్రహ శంకినా త్వయా ఏవం ప్రవృత్త అభిజ్ఞానేన అనేన వహ సందేహం అపనేష్యామి యది భవతః సందేహ వర్తతే శకుంతలాయసయా వివాహ కృతో వా న కృతో వా ఇది వివాహ విషయే భవతః సందేహ వర్తతే అతః సందేహ నివారణార్థం ఏతత్ అభిజ్ఞానం దర్శయామి భవతా మమ మఖ్యం అభిజ్ఞానం దత్తమాసీత్ భవతః అంగుళీయకం తత్ అంగుళీకం ఇదానీమేవ భవతో దాస్యామి ఇది అంగుళీత అంగుళీయకం నీతం ప్రభవత్ అంగుళీ దర్శనైన తత్ర అంగుళీయకమేవ నాస్తి రాజా కథయతి ఉదార కల్ప yes if you show the any evidence definitely I will abide by that ఉదార కల్ప కింద తత్ర అంగుళ్యాం అంగుళీయకమేవ నాస్తి తదా గౌతమి కథయతి శకుంతలే యదా భవత్యా శచీతీర్థే నమస్కారః కృతః నద్య తత్ర जलस्पर्शकरणसमये भवत्याः अङ्गुलीतः अङ्गुलीयकं भ्रष्टं वर्तते तदा राजा स्मितं कृत्वा समीचीनं वर्तते एकस्याः स्त्रियाः कृते अन्या स्त्री साक्ष्यं कीदृशं कूटस्थ कूटसाक्ष्यं प्रददाति इदं तत् प्रत्युत्पन्नमतिस्त्रैणमिति यदुच्यते स्त्रियः नैसर्गिकेण बुद्धिमत्यः पुरुषाणां तु స్త్రీణాంతు నైసర్గికేణ స్వభావేనైవ విరా అధ్యయనైన భవిష్యతి అత సా కథయతి అంగుళీకం నాస్తి అన్యా స్త్రీ కథయతి శచితీర్థే వందమానా యదా తస్మిన్ కాలే తథా ప్రభ్రష్టమితి ఏకస్యా స్త్రియా అన్యా స్త్రీ సమీచీనాం సాక్ష్యం కరోతి సహా కథయతి తదా రాజా స్మితం కృత్వా ఇదం తత్ ప్రత్యుత్పన్నమతి స్త్రైణమిది యదుచ్యతే తత్ సమగ్రతయా దృష్టమితి తదా శకుంతలా కథయతి అత్రైవ తావత్ విభి విధినా ప్రదర్శనం ప్రభుత్వం మమ దురదృష్టం మమ దుర్భాగ్యం రాజ్ఞా దత్తమంగుళీయకం ఇదానీ నాస్తి శచీతీర్థే వందన సమయే తత్ర ప్రపృష్టమాస్ అపరంతే కథయామి శకుంతలా కథయతి అన్యత్ సాక్ష్యమహం కథయిష్యామి శ్రూయత తదా రాజా కథయతి శ్రోతవ్యం ఇదానీ ఓకే ఉచ్యతం భవద్భి because the ladies are known for the cock and bull stories ఉచ్యతాం కథా కల్ప్యంతాం కల్ప్య కథా కల్పనీయా ఉచ్యంతాం ఎత్ రోచతే యద్ అనుకూలం భవతి తాదృశ కథా ఉచ్యతామిత్యేత్ తథా శకుంతలా కథేది రాజన్ భవతా స్మృతం వా ఏకస్మిన్ దివసే ఉటజే అహం భవాన్ ద్వావేవ ఆసన్ తదా దీర్ఘాపాంగో నామ హరిత కపోత హరి హరిణ శిశు క్షుధా పీడిత ఆగత తదా తస్య క్షున్నివారణార్థం భవతా అంజలినా జలం నీత్వా దీర్ఘాపాంగాయ दीर्घापाङ्गाय जलं दत्तं तदा सा मृगकपोतः जलम् अस्वीकरोत् न स्वीकार स्वीकर स्वीकरणं न कृतवान् तदनन्तरं यदा मया अञ्जलिना जलं दत्तं तदा स दीर्घापाङ्गो नाम मृगकपोतकः जलम् अपिबत् तदा भवान् अकथयत् सर्वः सगन्धिषु विश्वसिति इति भवन्तौ द्वावपि आश्रमवासिनौ अतः विश्वासः वर्तते अहं नगरवासी विश्वासो नास्ति इति भवता उक्तं तत् स्मरणं स्मरिष्यसि वा भवान् तदा राजा कथयति स्त्रीणाम् अशिक्षितपटुत्वममानुषीषु सन्दृश्यते किमुदयाः प्रतिबोधवत्यः प्रागन्तरिक्षगमनात् स्वमपत्य जातम् अन्यैः द्विजैः परभृता ఖలు భూష పోషయంతి స్త్రీణాం అశిక్షిత పటుత్వమమానుషీషు మానుషేతరేషు స్త్రీ పశు పక్షాదిషు అపి నైసర్గికం నైసర్గికి ప్రతిభా వర్తతే యథా పరభృత కోకిలా భవిష్యంతి తత్ ప్రాగంతరిక్షగమనాతు సమవచ్చ జాతం అన్యై ద్విజై పరభృత కలు పోషయంతి కోకిలా స్వశి స్వశిశూన్నిత్వా అన్యపక్షీణాం స్థాప్య సమీపే స్థాపయంతి తైరేవ పోషణం కర్తవ్యం ఏతాదృశి నైసర్గికి బుద్ధి స్త్రీ పక్షి విషయే వర్తతే మానుష స్త్రీ విషయే కథం వక్తవ్యం శకుంతల ఏతాదృశి కథ పరసహస్రమపి శ్రావయితుం భవతి సమర్థ ఇది సహా కరుణరహితం దయారహితం అతి కఠినతయా యదా కథయతి తదా శకుంతల సరోషం కోపయుక్తం సద్భవతి అనార్య ఆత్మనో హృదయానుమానేన ప్రేక్షసే ఏతదపి సైకలాజికల్ యది మనుష్య ధార్మిక భవతి సహ సర్వానపి ధార్మికాన్ పశ్యది మనుష్య స్వయం అధార్మిక భవతి స సర్వానపి అధార్మికాన్ ఏవ పశ్యతి అనార్య అకథయత్ ఏతావత్ పర్యంత ఆర్యపుత్ర ఇది అకథయత్ किन्तु इदानीं यदा सा स्त्री जातिमेव यदि सा शकुन्तलाम् एकां निन्दनं करोति सा किमपि न कथयति यदि सर्वां स्त्री जातिं यदि निन्दितुं प्रवृत्तः तदा सा कथयत् अनार्या भवान् आर्यः न भवति आर्याः स्त्रीणां निन्दां न कुर्वन्ति हा, रमन्ते यत्र दैवताः इति आर्याः मन्वन्ति किन्तु भवान् आर्यः न भवति अतः अनार्या भवान् अधार्मिकः भवान् चरित्रहीनः अतः सर्वान् सर्वाश्च चरित्रहीनाः धर्महीनाः पश्यसि इति कथयति राधा आत्मगतं कथयति सन्दिग्धबुद्धिं मां కుర్వన్ ఏకైకత ఏ అస్యా కోపో లక్ష్యతే తథా హి అనయా ఇది తాం వర్ణయతి తదా శాంకరవ కథయతి ఏతత్ కాళిదాస ఉపదేశ అత పరీక్ష కర్తవ్యం విశేషాతు సంగతం రా అజ్ఞాత హృదయేష్వేవం వైరీ భవతి సౌహృదం కాళిదాసస్య ఉపదేశ యువకానాం కృతే యువతీనాం కృతేపి అతః పరీక్ష కర్తవ్యం ఎది ఎం కమపి యువతి యువకం త్వం ప్రేమయుక్తం మనుతే తథా తత్ర పరీక్షా కర్తవ్య వినా పరీక్ష తేన సహ గాంధర్వ వివాహ న కర్తవ్య అత పరీక్ష కర్తవ్యం విశేషాత్ సంగతం రహ రహస్సంగతం ఎది పితృణాం సకాశే గురుణాం సకాశే తెచ్చే సఖిణా భవిష్యంతి ఎది రహసి సంగమం క్రియతే చేత్ ఏతాదృశ కష్టాన్ని భవిష్యంతి అజ్ఞాత హృదయేష్వేవం వైరీభవతి సౌహృదం ప్రథమం సౌహార్దం భవతి కింటు తదేవ యది హృదయం అనాజ్ఞాత్వ అపరీక్ష యది తేన సహ యా తయా సహ ప్రేమాలాప క్రియతే చేత్ తదనంతరం తత్ వైరీభవతి ఇది కాళిదాస యువకేభ్య యువతిభ్య అత్ర ఉపదేశం దదాత్ తదనంతరం శార్గరవః కథయతి రాజన్ ఆశ్రమవాసిన జనాన్ ఏం నిందితుం కథం భవాన్ ప్రవృత్త భవతి ఆశ్రమే ఏ వసంతి తే శాఠ్యం న జానంతి మాయాం న జానంతి తే ధనమపేక్షంతి వా ధర్మాచార పరాయణాః భవంతి పరలోక భీరవ భవిష్యంతి అసత్యం స్వప్నేపి న కథయంతి తాదృశాన్ అస్మాన్ ఏ తాదృశ శంకాకరణం భవత్య महाराज भो इति अतः यदा रीत्या गुरुणा कण्वमहर्षेण सन्देशः प्रेषितः तादृशरीत्यैव इमाम् अर्धाङ्गितया स्वीकुरु इति कथ तथा राजा कथयति भो सत्यवादिन् अभ्युपगतं तावदस्माभिः एवं किं पुनः इमामिम् अतिसन्धिः लभ्यते एतावत् पर्यन्तं मया आश्रमवासिनः गुरवः इति कृत्वा मया एतावत् पर्यन्तं सहनं कृतं मम सहनस्यापि अवधिः नास्ति अतः अहम् इतः परं किमपि श्रोतुमपि न इच्छामि इति कथय तथा राजा कथयति शाङ्करवः कथयति विनिपातः विनिपातः नाम महतां वचनं यदि न श्रूयते चेत् भवतामेव कष्टाय भवति यदि ते शापं ददन्ति तदा किमपि कर्तुं न शक्यते राजा कथयति विनिपातः पौरवैः प्रार्थ्यते इति न श्रद्धेयमेतत् अस्माभिः किमपि पापाचरणं न कृतं यदि गुरुभिः शापः दीयते दीयते नाम यदि अस्माभिः पापः क्रियते तदा चिन्तनं कर्तव्यम् अस्माभिः कदापि अधर्मः न कृतः पापः न कृतः अतः మయా వినిపాతాదపి భీతి మమ నాస్తి ఇది కథయ తథా శారద్వత కథయతి శానకరవా కిముత్తరోత్తరేణ గురుణా కిముక్తం సందేశ శ్రావయితవ్య శకుంతలా తత్ర నేతవ్య రాజ్ఞే సమర్పణీయ తత్రీని కర్మాణి అస్మాభి కృతాని తదనంతరం గురుణా యత్కిమపి నోక్తం ఇది స్వీక్రియతే చేదేవం కర్తవ్యం న స్వీక్రియతే ఏమం కిమపి ఉక్తం వా కిమపి నోక్తం గురుణా యదుక్తం తత్కృతం అత వయం గచ్చామ తదా గౌతమీ కథయతి వత్స శార్గరవ అనుగచ్చతి యం ఖలు యది వయం గచ్చామ అస్మాభి సహ ఏషాపి శకుంతలాపి పునః ఆశ్రమేమ ఆగచ్చతు కిమర్థమితి చేత్ అయం న స్వీకరు అత్ర స్థాపనం వ్యర్థమేవ భవిష్యతి ఇది చేత్ శాంకరవ కథయతి గౌతమి ఆహ్ పురోభాగిని కిమిదం స్వాతంత్రం అవలంబసే శకుంతలాపి పాపం త్రిభిస్సాకం శార్గరవ శారద్వత యదా గమిష్యంతి గౌతమి అపి గమిష్యతి తాభిస్సాకం అయమపి గంతుం ఏక పదం అగ్రేసరత్ తదా శార్గరవ తాం కథయతి ఆ స్వాతంత్రం అవలంబసి గురుణా కిముపదిష్టం తత్ర గంతవ్యం తావత్పర్యంతమేవ పునరాగంతవ్యం ఇది గురుణానోక్తం అత అత్ర నాగంతవ్యమేవ ఇది కథయతి శకుంతలే యది యథావదతి క్షితిపర తథా కిం పితురుత్కలయాత్వయ అదతు వేచ్చి శుచివ్రతమాత్మన పతికులే తవ దాస్యమిమం శమం మరణానంతరం వివాహానంతరం పితృకులే నస్తాతవ్యం భవతి ఏష ధర్మ శాస్త్ర మార్గ పతికులే దాస్యమపి వరం భవతి అత తత్రైవ తవ తత్రైవ భవత స్థాతవ్యం ఇది తదా రాజా కథయతి హే శార్గరవ హే శారద్వత హే గౌతమి కథం ఇమాం అత్ర త్యక్త్వా భవంత గమిష్యంతి కిం చింతయంతి భవంత యా కాపి వా అత్ర ఆగచ్చ straight away she can forward she can come to the king's palace and stay here ఏతాదృశం వా ఏతాదు పౌరవంశ రాజాన కీదృశ అభవతి కుముదాన్యేవ శశాంక చంద్ర కేవలం కుముదాన్యేవ స్పర్శనం కరోతి నైట్ లోటసెస్ కుముదాని నమ కలువలు సవిత బోధయతి పంకజాన్యేవ సూర్య కేవలం కమి కమలాన్యేవ స్పర్శ కరోతి వశినాం హి పర పరిగ్రహ సంశ్లేష పరాముఖీ వృత్తి వయం వశిన ఇంద్రియ వశిన జితేంద్రియా పరస్త్రియం స్వప్నేపి వయం న పశ్యామ యది అత్ర త్యక్వా గమ్యతే చేదపి మమ కోపి సంబంధ నాస్తి ఇది సహా కథయతి తదా శార్గరవ యది పూర్వవృత్తాంతం అన్యసంగద్ విస్మృతో భవాన్ తత్ కథం అధర్మ భీరు భవతేవ వివాహ కృత ఎది భవతా విస్మరణం కృతం తత్ర అధర్మ భీరుత్వం ధర్మ భీరుత్వం కథం భవతి తదా రాజా కథయతి భవంతమేవాత్ర గురులాఘవం ప్రచ్చామి మూఢశ్యాం అహమేషావ पृच्छामि मूढस्याम् अहमेषाव वदेतु मिच्छेति संशये दारच्यागी भवाम्याहो परस्त्री स्पर्शपांशुला अत्र धर्मसन्देहः वर्तते भवद्भिरेव धर्मसन्देह निराकरणं कर्तव्यम् यदि भवतां वाक्यम् अनुसृत्य शकुन्तलाम् अहम् अर्धाङ्गितया स्वीकरोमि तदा चेत् परस्त्री स्पर्शपांशुलत्वं मम आगमिष्यति इयं मया न वूढा अन्येन वूढा यदि ताम् अहं स्वीकरोमि तदा चेत् మమ పరస్త్రీ స్పర్శ పంశులత్వ దోష గమిష్యతి యది తస్యాహ వచనమేవ సత్యం భవతి ఎది తాం త్యజామి చేత్ దారత్యాగీ భవామ్యాహో వివాహం కృత్వా విస్మృత్య ఎది తాం త్యజామి చేత్ భార్యాత్యాగ దోషో పాపో మమ భవిష్యత్ అత భవంత ధర్మ సందేహ నివ నిరాకరణం కుర్వంతు దారత్యాగ దోష మా భవతు మమ పరస్త్రీ స్పర్శ పాంసరత్వం వాపి మా భవతు తాదృశతయా ధర్మ నిర్ణయ కర్తవ్య ఇది కథయత్ తథా పురోహిత ఆగత్య రాజన్ భవతా యదుక్తం ధర్మ సందేహ తస్య ధర్మ సందేహస్య నిరాకరణం నివారణం ధర్మోపాయ రీత్యా ధర్మరీత్యా అహం కథయామి भवद्भिः अङ्गीकर्तव्यं राजन् कथयत् राजा कथयति यदि धर्मरीत्या भवान् कथयति अहं श्रोतुं प्रभवामि न श्रोतुम् अहम् अवश्यम् अनुष्ठानमपि करोमि तदा पुरोहितः कथयति राजन् एषा शकुन्तला गर्भिणी वर्तते अस्याः गर्भे पुत्रः वर्तते कानिचन मासानन्तरं तस्य पुत्रः स उत्पत्तिः भविष्यति यदि स पुत्रः भवादृशः भवतः लक्षणानि भवन्ति चेत् तदा भवतः पुत्रो भवति सापि భవతः అర్థాంగీ భవతి తదా భవత స్వీకర్తం ఎది తాదృశ లక్షణాన్ని న భవేయుః తదా చింతైవ నాస్తి తదా భవత న స్వీకర్తం ఏతావత్ పర్యంతం తాం శకుంతలాం నీత్వా మమ గృహే దుహితృతయా అహం పరిపాలత రాజా కథయతి సోమరాత భవాదృశ పురోహిత బృహస్పతి సమహ మమ సకాశే వర్తతే తత్ర పరస్త్రీ పాంశులత్వ దోష నాస్తి దారత్యాగ దోష అది నాస్తి ఏతాదృశ ధర్మ సందేహ సంకటాత్ ధర్మ సంకటాత్ మా ముక్త అత అవశ్యం భవత వచనం అవశ్యం అనుష్ఠా అనుష్ఠాయా ఇది ఏం కథయతి తత్ర శాంగరవ శారద్వత గౌతమి శకుంతలాం త్యక్వా ते त्रयः गताः पुरोहितः शकुन्तलां प्रति प्रत्यवेक्षते शकुन्तला मम गृहम् आगमिष्यति वा इति। राजा प्रतीहार्य सह सोऽपि तत्र गतः तदा शकुन्तला चिन्तयति मम पिता कः मम माता कः मम भर्ता कः अयं पुरोहितः कः मह्यं जनिमदातु मेनका मम माता मेनका पिता विश्वामित्रः पालितपिता कण्वः मम भर्ता दुष्यन्तः इदानीं పురోహిత మమ అన్యా పితా వర్తతే తాదృశ కష్ట జీవనాదపి మన్యే మరణం వరం భవతి హే మాత పృథివీ హే వసుంధరే సర్వేషాం సర్వే సర్వాసాంచ స్థానం దాస్యతి భవాన్ అత ఏ భూమాత కించిత్ వివర్తం దీయతాం తవ భూమా భూమావేవాహం శాశ్వతేన స్థాతుమిచ్చామి ఏతాదృశ నిందా శ్రుత్వా అత్ర జీవితం అత్ర నేచ్చామి ఇది సా భూమిం ప్రార్థయతి తదంతరే ఏవ ఆకాశాత్ జ్యోతి ఆగత్య శకుంతలాం నీత్వ ఆకాశాత్ तां नयत् तदा पुरोहितः आगत्य राजानं प्रति कथयति राजन् आश्चर्यं संवृत्तं राजा कथयति कीदृशम् आश्चर्यं संवृत्तं यदा अहं प्रार्थितवान् तां मम गृहम् आग आगच्छताम् इति ता रुदति भूमिं प्रार्थितवती एतावदन्तरे आकाशात् ज्योतिः आगत्य शकुन्तलां नीत्वा आकाश आकाशे विलीयते इति अकथयत् तेन चतुर्थ पञ्चमाङ्कः समाप्तिं गतः तदनन्तरं षष्ठाङ्कः तत्र वसन्त ऋतुः आगतः इदानीमपि वसन्त ऋतुः श्वप्रभृत्येव मन्मथ नाम संवत्सरः वसन्त ऋतुः चैत्रमासः आगमिष्यति तत्र वसन्त ऋतोः द्योतकः चूताङ्कुराः मधुकराः चूताङ्कुराणि भक्षयित्वा आ, मधुरस्वराणि अपि कुर्वन्ति तदा चूताङ्कुरपूजामपि सर्वे कुर्वन्ति तदा चूताङ्कुरपूजां कुर्वन्तः तत्र सन्ति తదా తే కథయంతి ఏత పర్యంతం మన్మథస్య బాణా తావత్ పంచైవ సన్ అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయక తత్ర చూతం వర్తతే తాదృశ చూతాంకుర వర్తతే ఇదానీం చూతాంకురేణ సహ మన్మథస్య పూజాం కుర్మః ఇది పూజాం కుర్వంతః సంతి సర్వే తాదృశ తాదృశాం దృష్ట్వా సానుమతి దుష్యంతః కీదృశా వర్తతే ఇది జ్ఞాతుం అత్ర ఆగమిష్యతి దుష్యంతస్తు తాం విస్మృతః వర్తతే తదనంతరం అస్మాత్ ప్రభవతాత్ వైమనస్యాత్ ఉత్సవः ప్రత్యాఖ్యాతः ఉద్విగ్న సంజాతः ఇదానీం దుష్యంతः అతः రాజ్యే वसन्तोत्सवोऽपि तत्र आ, नाम न कर्तव्यम् इत्यादेशः संवृत्तः इति सः कथयति तदनन्तरं विदूषकायन सह संलापः भविष्यति एतावदन्तरे एकः धीवरः धीवरः नाम मत्स्य मत्स्यजीवक जीविकः सः आगत्य एकम् अङ्गुलीयकं तत्र आपणके तत्र चौरस्ताय तत्र चत्वारः मार्गे भविष्यन्ति चत्वारः मार्गे तत्र तत् अङ्गुलीयकं नीत्वा కస్మైమీ క్రేతవ్యం భవతి తేన ధన ప్రాప్తి భవతి తాం నీత్వా ఆగమిష్యతి తం దృష్ట్వా రక్షిణ పోలీస్ మెన్ తం గృహీత్వా భవాన్ దరిద్ర వర్తతే దరిద్రస్య సకాశే ఏతాదృశం అంగుళీయకం కథం భవిష్యతి ఇది చేత్ సహ కథయతి అహం ధీవర ప్రత్యమపి మత్స్యగ్రహణాయ నదీం గచ్చామి తత్ర నద్యాం యదా మయా జాల సంవృత్త తస్మిన్ ఏక మత్స్య ఆగత తస్య మత్స్యే ఏష అంగుళీయక ఉపలబ్ధ ఇది కథయతి సహా కథయతి ఇది అంగుళీయకాని మత్స్యగర్భే భవిష్యంతి చేతు సర్వేపి ధీవరా ఏతావత్ పర్యంతం సర్వేపి శ్రీమంత భవిష్యంతి ఎత్ర కుత్రాపి వా చౌర్యం కృతం తత్ తగిత్వా తస్య కేవలం ఉపరి ఏషా కథ కల్పిత వర్తతే అత రాజ్య సకాశమేవ భవంతం నీత్వా तत्रैव पश्यामः इति तत्र नयन्ति तत्र राजस्यालकोऽपि आगमिष्यति सः कथयति अहं राज्ञः सकाशे एनं न नेष्यामि इति तत्र उत्कोचकविषयेपि यदि अस्मभ्यमपि किञ्चित् दीयते चेत् वयं भवतां दोषम् अत्रैव स्थगयामः यदि न दीयते चेत् तत्र राज्ञे निवेद्य हा, भवतां दण्डनं भविष्यति इति उत्कोचपरम्परा तु प्राचीनपरम्परा वर्तते अत एव कौटिल्ये अर्थशास्त्रेपि कौटिल्यः कथयति राज्ञः कोशागारे राज्ञः सभायां वा यत्र राजपुरुषाः भविष्यन्ति तत्र अवश्यं अ, मत्स्यन्यायः इति। यदा मत्स्यः जले वर्तते चेत् अवश्यं किञ्चित् जलं पिबत्येव अत्र अत एव राजकोषागारे राज उद्योगे राज आस्थाने ये जनाः भविष्यन्ति मत्सैव किञ्चित् किञ्चित् जलं पिबन्तः भ- भविष्यन्ति इति तत्र चाणक्यः तत्र कौटिल्य अर्थशास्त्रे वर्तते अतः राजस्यालको भवति यदि अर्धं मह्यं दीयते चेत् अहं तत्र प्रच्छादयितुं शक्नोमि इति एतादृशानन्तरं रक्षिणापि आगमिष्यन्ति एतत् चत्वारः पञ्च षट् आगताः इदानीं तत्र अवरोद्धुं न शक्यते तदा राजशाला कथयति एतम् अङ्गुलीकं नीत्वा राज्ञे दर्शयामि तदनन्तरं भवता शिक्षा అవశ్యం శిక్ష మరణ తవతంబ అవశ్యం శిరచ్ఛేదాయ భవిష్యత్ కిమర్థమిచ్చేత్ ఏతాదృశం అర్ఘ్యం అంగుళీయకం వినా చౌర్యం న లభ్యతే ఏవ ఎస్య ధనికస్య గృహే భవద్భిः చౌర్యం కృతం అత ఏవ లబ్ధం అత ఏతాదృశస్య దండనం భవతా భవతా కరణీయమేవ అత ఏతం అంగుళీయకం రాజ్ఞ దర్శయిత్వా రాజా యత్ కథయతి యాదృశం శిక్షాం దదాతి తాదృశ శిక్ష భవత అనుభూతవ్యా ఇది కథయన్ సహా రాజశాలక అంగుళీయకం నీత్వా రాజ్ఞ సకాశం గచ్చతి తత్ర రాజ్ఞే తమ్ అంగుళీయకం ప్రదర్శయ అంగుళీయకం దృష్ట్వా ఏకవారమేవ దృశ అపచార కృత కీదృశ పాప కృత ఏతత్ మమ అంగుళీయకం గాంధర్వ విధినా శకుంతలాం పరిణీయ తస్మిన్ కాలే తస్ దత్తమాసీత్ మయా శకుంతలే ఏతత్ అభిజ్ఞానం భవతి ఏతత్ అంగుళీయే యాని అక్షరాణి సంతి దుష్యంత ఇది త్రీణి అక్షరాణి తావత్ దినాభ్యంతర ఏవ త్రిదినాభ్యంతర ఏవ అస్మత్ రాజ్యాత్ సర్వేపి ఆగత్య రాణి రూపేణ భవతి నగరీం ప్రాపయిష్యామి ఇది కథయన్ ఏతదంగుళీయకం అహం శకుంతలాయ దత్తవాన్ సాపి ఆగత్య తదా కథితవతి అపి శచీతి శచీతీర్థం వందమానాయా మమ హస్తాత్ అంగుళీయకం ప్రప్రష్టమితి తదా తాం ఈ వచనై అపమాన కృత మయా ఇదానీం కిం కర్తవ్యం ఏతస్య పాపస్ నిష్కృతి కథం భవిష్యతి ఇదానీం శకుంతల కుత్ర వర్తతే పురోహిత కథయత్ ఆకాశాత్ జ్యోతి ఆగత్య తాం స్వీకృత్య ఆకాశమగమతి ఇదానీం శకుంతలా కుత్ర వర్తతే భూమౌ వర్తతే వా ఆకాశే వర్తతేవా కుత్ర గత్వా తస్య పాదయో పతిత్వ శకుంతలే మయా పాప కృత భవత్యా అపహేళనం కృతం అగ్ని సాక్షిణ వివాహం కృత్వా గాంధర్వ విధినా అర్ధాంగి రూపేణ స్వీకృత్య యదా భవతి మమ రాజ్యమాగతి తయామయా తిరస్కృత ఇది ఏతస్య పాపస్య నిష్కృతిరేవ నాస్తి కిం కరణీయం ఇదానీమితి ఏకవారమేవ చింతామగ్న సన్ రాజశాలక అభోచత్ రాజశాలక ఏతత్ అంగుళీయం యహ అత్ర ఆనీతవాన్ తస్మై కృతే ఏతత్ అంగుళీయకం తుల్యం అతుల్యం భవతి ఏతత్ కంపేర్ న కర్తుం శక్యతే కోటి రూప్యకాణి వా తత్ లక్ష కోటి రూప్యకాణి వా తస్య సత్కారం క్రియత కిమర్థమితి చేత్ మయా పాపం కృతమితి అనేన అంగుళీయకేన మమ మయా సూచితం వర్తతే ఇదానీ పాపస్య నిష్కృతి కథం కర్తవ్యం శకుంతల కుత్ర లభ్యతే కుత్ర వర్తతే వర్తతే వా నవ అస్మిన్ జన్మని మయా పాపస్య నిష్కృతి న లభ్యతే వా చింతామగ్న సంజాత ఎతత్ కాశ్మీర్ శైవైజం ఇది వర్తతే ప్రత్యభిజ్ఞా దర్శనమితి యదా భగవాన్ భవతః సకాశం ఆగమిష్యతి అరే గచ్చ గచ్చ మమ సమయః నాస్తి గచ్చ గచ్చరే గచ్చ ఇది భగవంతం దూరాత్ ప్రేషయతి ఇది భగవాన్ గత తదనంతరం తస్య పాదచిహ్నాన్ని దృష్ట్వా అస్మిన్ పాదచిహ్నే గదా వర్తతే శంఖం వర్తతే చక్రం వర్తతే నామ సాక్షాత్ శ్రీ మహావిష్ణురేవ ఆగతో వా అరే మహావిష్ణురే మహావిష్ణుమేవ అహం అవమానితవాన్ ఇది యహ పశ్చాత్తాపం ప్రకటయతి తత్ ప్రత్యభిజ్ఞా దర్శనం భవతి సాక్షాత్ పరమశివ ఏవ ఆగత కింద మమ సమయా నాస్తి గచ్చతాం గచ్చతామితి తం ప్రేషయిత్వా తస్య గమనానంత అనంతరం బహు కాలానంతరం యదా శివ అత్ర ఆగత తస్య తదా డమరుక ధ్వని ఆసీత్ తస్య ముఖే భస్మ ఆసీత్ తస్య కట్యాం చర్మ పరమశివ ఏవ ఆగతో వా తం అవమానితవానితి ఇదానీ పశ్చాత్తయపేన కేన కౌ లాభ భవిష్యత్ యథా గజ ఆగత ఆగతం గజం దృష్ట్వా గచ్చతాం గచ్చతాం ఇది తస్య కిమపి న గజ పలాయన అనంతరం గజస్య పాద చిహ్నం దృష్ట్వా అరే గజరాజ అత్ర ఆగతో వా యథా గజరాజ ఆగత మయా న దృష్ట ఇది పశ్చాత్తాపేన కేకో లాభా భవిష్యత్ ఏతత్ ప్రత్యభిజ్ఞా దర్శనం ఇది కాశ్మీర శైవైజం వర్తది కాళిదాస తదేవ శకుంతలా దుష్యంత కథారూపేణ తత్ర సూఫీజం మధ్యేపి దేవ స్త్రీ భవతి హిందూ ధర్మశాస్త్రేషు దేవ తత్రాపి మీమాంస వర్తతే దేవ వా దేవత వా దైవం వా పురుషో వా స్త్రీ వా నపుంసకలింగం దేవ దేవత పురుష దైవం ఇది కింటు సూఫీజం మధ్య తే కథయంతి కేవలం స్త్రీ ఏవ దేవత తస్యా కృతేవ ప్రేమ తాదృశ రీత్యా శకుంతలా నామ అత్ర సింబాలిక్ రూపేణ సాక్షాత్ భక్తస్య భాగవ భక్ భగవత కథ భగవత రూపదర్శనేన భగవత గుణ శ్రవణేన తస్యాం అనురక్త దుష్యంత యదా సా స్వయం ఆగత్య గాంధర్వ వివాహం కృత్వ తేన సహ వసతిం అపేక్షమాణ ఆసీత్ తదా తం నిరాకరోతి తాం నిరాకరోతి ఆగతం భగవంతం నిరాకరోతి భగవతో గమనానంతరం పశ్చాత్తప్త హృదయ భక్త భవతి ప్రత్యభిజ్ఞా దర్శనం భవతి సూఫీజం భవతి సాక్షాత్ స్త్రీ ఏవ భగవాని తాదృశ ప్రత్యభిజ్ఞాం తత్ర ధ్వని రూపేణ స్థాపయిత్వా శకుంతలా నాయికా నామ సాక్షాత్ భగవానే కింటు దుష్యంత తాం నిరాకృత్య సా కథితవతి భవత పుత్రస్య జననీ ఆమస్మి తాదృశీమపి నిరాకృత్వ యదా అంగుళీయకం దృష్టవాన్ పశ్చాత్తాప్త హృదయ సంజాత కిం కరణీయం మయా కీదృశः పాపः మయా కృతः గాంధర్వేణ వివాహ కృతः తయా సహ సా గర్భిణీ సంజాత తాదృశీ యదా సా మమ గృహమాగత తాం నిరాకృత్య ఈదృశ పాప మయా కృత అస పాపస్య నిష్కృతి అస్మిన్ జన్మని భవతి వా నవ యది సా అత్ర వర్తతే ఇది జ్ఞాయతే చేత్ తత్ర గంతుం శక్యతే ఎది వా వర్తతే వా నవ వర్తతే చేత్ కుత్ర వర్తతే న జాన చింతామగ్న సంజాత దినరాత్రమపి ఏవమేవ సోచయతి కథం అస్మిన్ జన్మని నిష్కృతి భవిష్యత్ సహ విదూషకం పృష్టవాన్ విదూషక భవతా కథనీయం కిలరే భవతే మయా కథనం पृष्टवान् विदूषकः भवता कथनीयं किल रे भवते मया कथितं किल आश्रमे शकुन्तला सौन्दर्यनिधिः वर्तते तां दृष्ट्वा अहम् अनुरक्तः सञ्जातः सापि मयि अनुरक्तः सञ्जा अनुरक्ता वर्तते प्रत्यामपि अहं पश्यामि सापि पश्यति इति एतत् सर्वं भवते उक्तं किल विदूषकः भवद्भिरपि मया उक्तव्यं किल तदा विदूषकः कथयति రాజన్యేత సర్వం భవతా కథితం కింద సర్వం కథయిత్వా అంతే పరిహాస విజల్పితం సఖే పరమార్థే నృక్ష్యతం వచ రాజన్ సర్వం ప్రేమాయణం శ్రావయిత్వా అంతే కిముక్తం భవత పరిహాస విజల్పితం సఖే పరిహాసేన కథితం ఏతత్ పరమార్థం నభవతి ఏతాదృశ ఆశ్రమవాసినో స్త్రియ కీదృశా నగరే వసంత వయం రాజాన కుత్ర ఇది భవద్భిరేవ ఉక్తం అత మయా సర్వం విస్మృతం తత్ ఇది ఏష కథయ తదా విదూషకం కథయతి విదూషక ఏకం చిత్రఫలకం ఆనీయత మమ మనసి యా శకుంతలా వర్తతే తస్యాహ చిత్రం తత్ర లేఖయామి తస్యాహ శకు శకుంతలాయా చిత్రాకృతి వారం వారం తామేవ పశ్యన్ శకుంతల అస్మిన్ జన్మని భవతీం పశ్యాం వా నవ కథం క్షమాం యాచే మమ పాపస్య నిష్కృతి కథం భవిష్యతి రోదనం కుర్వన్ తస్యాహ చిత్రే తస్యాహ పాదోపరి తస్యాహ అశ్రుని పాతయతి ఏతదంతరే మాతలిహి ఆగత్య మాతలిహి నామ ఇంద్రస్య రథసారథి సహ ఆగత్య దుష్యంత ఇదానీం దేవానాంచ రాక్షసానాంచ యుద్ధ సంజాయత్ సంజాత తత్ర దేవతాపక్షతయా భవతా స్థాతవ్యం అత ఇంద్ర తస్య వాహనం రథం మాంచ అత్ర ప్రేషితవాన్ అత భవతా స్వర్గం ఆగంతవ్యం ఇది ఇంద్రస్య ఆజ్ఞా భవతి అత గంతవ్యమేవ అత రాజా తత్ర స్వర్గం గచ్చతి దేవత దేవతానాం రాక్షసానాం ఘోర యుద్ధ సంజాత తస్మిన్ దేవతా యుద్ధం కృత్వా దేవతాభ్య విజయం ప్రదాతి అయం అస్మాకం రాజ తదనంతరం సంతుష్ట ఇంద్ర పునః తం భూలోకం ప్రేష్ట్రం స్వర్గాత్ భూలోకం ఆగచ్చన్ వర్తతే తత్ర మారీచ మహర్షే ఆశ్రమ కర్దమ ప్రజాపతే ఆశ్రమ వర్తతే నమ శాకుంతలం ప్రథమం కణ్వాశ్రమేణ ఆరంభ ఆరంభకృత ఇదానీమపి అంతేపి సప్తమాంకేపి ఆశ్రమ మరీచ మహర్షే ఆశ్రమ అత్ర గతవాన్ గత్వా సారథిం కథయతి పుణ్యస్థానాన్ని పవిత్రస్థానాన్ని నదయ దేవతాయతనాథి అనతిక్రాంతాన్ని అతిక్రమణం న కర్తవ్యం తత్ర గత్వా అస్మాకం వందనాదికం సమర్ప్య తేభ్య ఆశీర్వచనం స్వీకృ స్వీకృత్య అగ్రే గంతవ్యం భవతి అత సారథే అత్రైవ స్థీయతాం అహం गन्तव्यं भवति अतः सारथे अत्रैव अस्ति यताम् अहं मरीचमहर्षेः आश्रमं गच्छामि इति मरीचमहर्षेः आश्रमं तदा तत्रस्थ शिशुः शिष्यः कथयति इदानीं मरीच महर्षिः स्वपत्न्यै पत्नीव्रता धर्मान् बोधयति तत्र अन्तः वर्तते भवान् गन्तुं शक्यते तदा राजा कथयति तत्र गुरुः पत्न्यै पतिव्रता धर्मान् తత్ర అధ్యయనస్య విఘ్న భవిష్యతి అత అహం బహిరేవ స్థాస్యామి అంతా గత్వా తస్య విఘ్నం న కరోమి ఇది బహిరేవ స్థిత్వ యావత్ తత్స ఉపదేశ సమాప్తిం గచ్చతి యదా సహ మాం ఆహూయతి తావత్ పర్యంతం అత్రేవ స్థాస్యామి ఇది బహిరేవ రాజా స్థిత తత్ర ఏక శిశు బాలక సహ సింహ శిశువున్ వ్యాఘ్ర శిశువున్ కర్ణోభిధాయ ఏం తాన్ నీత్వా క్రీడమాన వర్తతే తమ్ శిశుం దృష్ట్వా రాజా చింతయతి ఏష కీదృశ బాలక సింహశాబకై వ్యాఘ్ర శిశుభి ఏష వినా భయం ఖేళనం ఖేళన్ వర్తతే తస్య ముఖదర్శనేన శౌర్యదర్శనేన అయం ముని బాలక నభవతి ముని బాలకస్య ఈదృశం ధైర్యం భవతి వా కదాపి న భవిష్యతి అవశ్యం అనేన ఆయన రాజపుత్రేణ భవితవ్యం క్షత్రియ రక్తేణ భవితవ్యం క్షత్రియాణం ధైర్యం భవతి బ్రాహ్మణానం ఈదృశం ధైర్యం భవతి వా వ్యాఘ్రం దృష్ట్వా సింహం దృష్ట్వైవా యోజనాన్ని గచ్చంతి పలాయనం కురువంతి నామస్మరణేన యోజనాన్ని గచ్చంతి తం దృష్ట్వా తేన సహ కేలంతి వా అత అయం ముని శిశు భవతి ఇతిత వర్త తావత్పర్యంతం పర్యంతం తస్య एका सखी वर्तते सापि आगमिष्यति सा कथयति बालक किमर्थम् एतादृश पशुभिः क्रीड क्रीडसि किमर्थं हिंसां करोसि क्रीडनकैः पुत्तलिकाभिः क्रीडां कुर्वत तत्र शकुन्तस्य पुत्तलिका वर्तते शकुन्तलावण्यं पश्य इति। नाम पक्षी पुत्तलिका एका वर्तते तत्र पक्षिणः सौन्दर्यं दृश् पश्य इत्यर्थे शकुन्तलावण्यं पश्य इति शकुन्तस्य लावण्यं శకుంతలావణ్యమి తదా సా శకుంతలా ఇది శృత్వ కుత్ర మే మాత సా బాల పృచ్చతి మమ మాత కుత్ర భవతి శకుంతలా నామ రాజ్ఞ అయం త్ర రాజపుత్ర అస్య మాత శకుంతలా నామ ఏష మమ సంబంధి ఏవ భవతి తదనంతరం తస్య హస్తే నిక్షిప్త ఏక బంధ తాయత్ తతు అధః పతతి పునః రాజా తం నీత్వా తస్మై బధ్నాత్ తదా సా సఖీ కథయతి అస్య మాతు అన్య పితు అన్య ఎక్కోపితం బంధం స్పృశతి చేత్ స బంధ సర్పో భూత్వా తం ద్రష్టుం ప్రభవతి అస్మాభి బహువారం ప్రయత్నం కృతం యదా యదా తస్య రక్షాబంధ అధపతిత వయం సర్వేపి ఏకవారం తస్య స్పర్శనేన శీఘ్రమేవ సహ సర్ప సంజాత అస్మాన్ ద్రష్టు ద్రష్టువాగ ద్రష్టుమాగత కింటు ఇదానీం రా అనేన ఆగతేన అతిథిన తస్య స్పర్శేనాపి సహా స్పర్శ న సంజాత నామ మాతు పితు అన్యేషాం స్పర్శనేన స్పర్శ భవతి ఇయం కహ భవతి పితా భవితుం శక్యతే వా ఇది చింతయన్ సా వర్తతే వ శకుంతల ఆగమితాం పశ్యతి శకుంతల కణ్వ మహర్షే ఆశ్రమే యా శకుంతల దృష్ట సా ముగ్ధా నాయిక షోడశ వర్షీయ శ్రీ సౌందర్యస్య ప్రతిమా సా ఇదానీ శ్వేతవర్ణ శ్వేతవర్ణ వస్త్ర శ్వేతకేశ అవధూత మూర్తిరివ సాక్షాత్ పవిత్రత తాపసీవ సారారాజతే తాం దృష్ట్వా శకుంతలాం దృష్ట్వా శకుంతలాపి కిమపి నస్మరత్ సర్వం తత్ విస్మృతం తయా యది రాజా ఆగమిచ్చతి చేతవి ఆగంతుకమివ తం పశ్యత్ తదా రాజా అగత్య తస్యాహ పాదయో నిపత్య తలే మ్యత గాంధర్వ విధినా వివాహం కృత్వా యదా భవతి మమ రాజభవనమాగత తదా భవతి నిరాకృత్య మహత్పాతకం మయా కృతం తహ క్షంతవ్యోయం జన ఇది ప్రార్థన తదా సా శకుంతల కథయతి నామ సా కీదృశీ పరిణత సంజాత సా కథయతి రాజన్ దోష యస్య కస్యాపి నాస్తి విధేహ ఏవ విలసితం ఏవం వర్తతే యది చంద్రస్య గ్రహణమాగతం చేత్ చంద్రస్య కౌ కౌముదీం ద్రష్టుం ప్రభవామో వా యది సూర్యస్య గ్రహణమాగమిష్యతి చే సూర్యకాంతిం వయం పశ్యామో వా తాదృశమేవ సంజాతం అత్ర భవత దోష ఏవ నాస్తి ఇది క్షమాం కరోతి రాజా తదా రాజా శకుంతల పుత్ర భరత ప్రజ మిళిత్వా మరీచ మహర్షే సకాశం గత్వా నమస్కృత్య భవతాం సాన్నిధ్యేన భవతాం ఆశ్రమ ఆగమనేన మమ పత్ని మయా లబ్ధా ఇత్సా కథయత్ తదనంతరం సహ కథయతి రాజన్ ఇత పరమపి కిమపి కర్తవ్యం వా తదుచ్యతాం ఇది చేత్ సహ రాజా కథయతి ఇత పరమపి కిమపి వర్తతే వా తథాపి ఏతద్భవతు ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ సరస్వతి స్మృతిమహతి మహీయతం మమాపి చక్షపయతు నీలలోహిత పునర్భవం పరిగత శక్తిరాత్మభూ పునర్భవం పరిగత శక్తిరాత్మభూ రాజాన సర్వేపి ప్రకృతి హితాయ ప్రజాహితాయ భవంతు సరస్వతి శృతి మహతాం మహీయతాం సరస్వతి వాగ్దేవత శృతి రూప వేద శృతి రూప వర్తతే సా సర్వత్రాపి విద్వచతు స నీలలోహిత శివ సర్వేషామపి అజ్ఞానం అజ్ఞాన నిరాశం కరోతు పునర్భవం పునర్భవం భవహామాస్తు జనన మరణ సంసారాది రూప చక్రాత్ సర్వేషామపి ముక్తిర్భవతు ఇది భరతవాక్య జ్ఞాన శాకుంతల నాటకం సమాప్తం